वासुदेवे भगवद्भक्तिप्रवणया धिया व्यजते भक्तिसाराढ्या कृष्णलीलातरङ्गिणी कामदा कामिनां येषां मुमुक्षूनां च मोक्षदां शृण्वतां गायतां भक्त्या कृष्णलीलातरङ्गिणी वासुदेवा అట్టి మహత్తర కృష్ణభక్తి రససిద్ధమైన కృష్ణలీలా తరంగిణి గ్రంథకర్త సంగీత జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నారాయణ తీర్థ ఆంధ్రులో ఒకటి మనకు స్ఫూర్తి వీరి పూర్వాశ్రమము నామధేయము తల్లావధ్యుల గోవింద శాస్త్రి క్రీస్తు శకము పదహారు వందల డెబ్భైదో సంవత్సరమున గుంటూరు మండల కాదగ్రామమును జన్మించి కృష్ణాతీరాన విద్యాభ్యాసం ఆరంభించి వేద వేదపురాణాదులేందును షట్శాస్త్రములందును అద్వితీయ ప్రతిభావంతులై సంగీత సాహిత్యాదుల పారము ముట్టి ఆసేతు హిమాచలం పర్యటించి అనేకులకు సంప్రదాయ సంగీతమున వేదాంత శాస్త్రములందున విద్యను అనుగ్రహించి గంగాతీరమున కాశీలో వసించి బ్రహ్మవిద్యా ప్రచారం గావించి కంచి శివరామానంద తీర్థులు శిష్యులై ప్రసిద్ధ నారాయణంద ఆనంద తీర్థనామం స్వీకరించి వీరి శిష్యులు సుప్రసిద్ధులైన గౌడ బ్రహ్మానందులు ఆంధ్ర మహేశ్వర తీర్థులు కాశ్మీర్ సదానందులు సిద్ధేంద్రయోగి కూచిపూడి సొంటి వెంకట సుబ్బయ్య గారు తంజావూరు మొదలైనవారు సంగీత సద్గురు చాగబ్రహ్మ వీరిని పరమేష్ఠి గురువులుగా ఆరాధించి ఉన్నారు కాశీయాత్ర చాలించి తీర్థులు దక్షిణాన తిరుపందుర్తి గ్రామమున తంజపూరి ప్రక్కన సజీవి సమాధి నంది కృష్ణ భగవానులో లీనమైనారు నేటికి వారి సమాధి వద్ద వార్షిక తిథికి భక్తులు అనేకులు చేరి పూజాధికములు నిర్వహించి ఆరాధనోత్సవాలు జరుపుతున్నారు అదే రీతి మన దేశమును కూడా సంప్రదాయ పద్ధతిగా తరంగ సంకీర్తన బహుకాలం ప్రశస్తి నందినది సమర్థమైన సంప్రదాయ పరంపర నిలుపుదల్చి వారి జన్మస్థలం కాతగ్రామంలో శ్రీ సద్గురు నారాయణ తీర్థ ట్రస్ట్ వారు రెండు వేల ఎనిమిది వందల సంవత్సరంలో చిన్నజీర్ స్వామి వారి ఆశీస్సులతో శ్రద్ధాభక్తులతో ఒక ట్రస్ట్ను ఆరంభించి వారి జన్మస్థలంలో స్థలం సేకరించి తీర్థులకై ధ్యాన మందిరము శ్రీకృష్ణ రుక్మిణీదేవుల కళ్యాణ మందిరము నిర్మించుతున్నారు ఇది జాతీయ రహదారిని ఆనుకునేది ఈ ట్రస్ట్ సదాశయములుగా మానవ సేవే మానవ సేవగా తీర్థుల భక్తి సంప్రదాయంతో వారి అముద్రిత గంధాలను సేకరించి పరిశోధనలు కావిస్తూ దేశదేశాల అందరికీ హితం కూర్చే కార్యక్రమాలు చేస్తూ గ్రామ గ్రామాల భజన మండలి సమూహములను ఆదరించి సంకీర్తన కార్యక్రమాలు సదస్సులు వాగ్గేయకార ఉత్సవములు వైద్య సేవ మున్నగినవి సమర్పించుతున్నారు కుల మత జాతి వివక్షత లేక పండిత పామరులను ఎలా శతాబ్దములుగా రంజలు చేసిన ఈ తరంగ కీర్తనలు సంస్కృతం తెలియని వారికి కూడా గద్య పద్య కీర్తనల భావం సుకరముగా ఉండు సరళ సాహిత్యము సమర్పించే కీర్తనలన్నీ ముఖ్య ఘట్టాల నుండి సేకరించి అనేక సంవత్సరాలుగా పెద్దలు నేర్పిన రీతిగా సుగమ నాదంతో సంప్రదాయ వారసత్వ పద్ధతిగా శ్రీ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారు భక్తే ప్రధానంగా పాడేవారు శ్రీ వాసుదేవ రుక్మిణి కళ్యాణము ప్రధానంగా ఒక అంశముగా చేసుకుని ఈ విషయాలన్నీ కూడా భాగవతం దశమస్కంధంలోంచి సారమైనటువంటి శ్రీకృష్ణ జననము లగాయతు శ్రీ రుక్మిణీదేవి కళ్యాణం వరకు పన్నెండు తరంగములుగా అనేక రాగముల్లో తీర్థులు వారు రచించి ఉన్నారు మొత్తం కృష్ణలీలా తరంగిణి మీద నూట యాభై ఐదు కీర్తనలు గద్యములు దరువులు పద్యములు అనేకము చేర్చి ఉన్నవి అటు శ్రీ నారాయణ తీర్థుడు రచించినటువంటి మహాగ్రంథం శ్రీకృష్ణ లీలా తరంగిణి అదేవిధంగా మన సంప్రదాయ పద్ధతిలో ఆంధ్రులకు మాత్రం ప్రత్యేకంగా నేర్పినటువంటి శ్రీ నారాయణ తీర్థులు ఆచంద్రార్కము స్మరణీయులే ఇప్పుడు శ్రీ గోరకవి సంపత్ కుమార్ గారు ఈ కీర్తనలు పాడుతున్నారు ఈ కీర్తనలో ఉండేటువంటి వివరాలు సమర్పించేది టిఎస్ రామచంద్రరావు